కీర్తన నాలుగు వందల ఇరవై మూడు ఇన్ని విధాలు ఇక నేల ప్రపన్నుడై మీద బహువిధులేలా సతత భూతదయ సత్యవాక్యము కలితే కుటిలపు ధర్మాల గొడవలేలా ప్రతిలేని విజ్ఞాన భావశుద్ధి కలిగితే మతకపు కర్మాలు మరియేలా పొందుగ ఇన్నిటను సమబుద్ధి నిలిచితేను సందడిలో తీర్థాచరణలేలా నిందమాని యాశమాని నిర్మల చిత్తులైతే వందడైన ఉపవాస వ్రతములేలా శ్రీవేంకటపతి చింతనము కలిగితే పావనపు శాస్త్రాల పఠనలేల ఆవల ఈతని దాసులందున్ ప్రేమ గలిగితే కావర పుట్టితర సంగతులేలా